తత్ర యోగాభ్యాసాంగీకరణేన పరలోకేహలోక ప్రాప్తి నిమిత్తాని కర్మాణి సన్యస్తాని యోగసిద్ధిఫలం చ మోక్షసాధనం సమ్యగ్దర్శనం న ప్రాప్తం ఇది యోగీ యోగమార్గాత్ మరణకాలే చరితచిత్త ఇది తస్య నాశమాశంక్య అర్జునోవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచ్చలితమానసః అప్రాప్య యోగసంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి అయతి అప్రయత్నవాన్ యోగమార్గే శ్రద్ధయా ఆస్తిక్యబుద్ధ్యా ఉపేతో యోగాత్ అంతకాలే అపి చలితం మానసం మనో యస్య స చలితమానసో భ్రష్టస్మృతి సహ అప్రాప్య యోగ సంసిద్ధిం యోగఫలం సమ్యగ్దర్శనం కాంగతిం హే కృష్ణ గచ్చతి